श्रीमहाभागवतम् सप्तमस्कन्धम् श्रीमद्विख्यातिलताक्रामितरोदोऽन्तराळकमनीयमहाजीमूततुलितदेह श्यामलरुचिजाल रामचन्द्रनृपाला అధ్యాయము ఒకటి మహనీయ గుణగరిష్ఠుల గుణముని శ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుండైన సూతుండిట్లనియే అట్లు ప్రాయోపవిష్టుండైన పరీక్షిన్నరేంద్రుండు శుకయోగీంద్రునవలోకించి సర్వభూతములకు నెచ్చలి ప్రియుండైన వైకుంఠుడనంతుడాఢ్యుడింద్రుని కొరకు దైత్యేంద్రులనేటికి విషముని కైవడి వెదకి చంపే అసురుల జంపంగనమరుల చేదన కయ్యడు లాభమింతైన గలదే నిర్వాణనాథుండు నిర్గుణుండగుతనకసురులవలని భయంబు వగయు కలుగనేరవట్టి ఘనులు దైత్యులజంపి సురలగచుచునికి చోద్యమనుచు సంశయంబునాకుజనియించమునినాథ ప్రజ్ఞమెరసి తెలియబలుకవయ్యా अनिन शुकुण्डिट्लनिये नीसम्प्रश्नमुवर्णनीयमुगदा निक्कम्बुराजेन्द्रलक्ष्मीसम्भाव्युनिसच्चरित्रमुमहाचित्रम्बुचिन्तिम्प तद्दासाख्यानमुलुप्पुविष्णुचरणध्यानप्रधानम्बुलैः నరేంద్ర కృష్ణద్వైపాయనుకు నమస్కరించి హరికథనంబులు సెప్పెద వినుము వ్యక్తుండుగాక గుణంబులు లేక ప్రకృతింజెందక భవంబులనొందక పరమేశ్వరుండుదనమాయ వలననైన గుణంబులనావేశించి బాధ్యబాధకత్వంబులనొందు అతండు గుణరహితుండు సత్వరజస్తమంబులు ప్రకృతిగుణంబులు ఆ గుణంబులకు నొక్కొక్క కాలంబున హాని వృద్ధులుగలవు ఆ ఈశ్వరుండు సత్వంబున దేవఋషులను రజోగుణంబున నసురులను తమోగుణంబున యక్షరక్షో గణంబులను విభజించే సూర్యుండు పెక్కెడలంగానంబడియునొక్కరుండైన తెరంగున తద్విభుండును సర్వగతుండయ్యును భిన్నుండుగాడు తత్వవిధులైన పెద్దలుదమలవునంబరమాత్మస్వరూపంబుననున్న ఈశ్వరుని విధంబున నెరుంగుదురు జీవాత్మకుబరుండైన సర్వమయుండుదనమాయచేత విశ్వంబున్ సృజీంపంగోరి రజంబును క్రీడింపంగోరి సత్వంబును నిద్రింపంగోరి తమంబును ఉత్పాదించి చరమైన కాలంబును సృజీయించు ఆకాలమున సర్వదర్శనుండైన ఈశ్వరుండు కాలాహ్వయుండై సత్వగుణంబైన దేవానీకంబునకు వృద్ధియు రజస్తమోగుణులైన రాక్షసులకు హానియుంజేయుచుండు జననాయక ఈయర్థము ఘనయషుడగు ధర్మజునకు గ్రతుకాలమునన్ మును నారదుండు చెప్పెను వినుపించెద వినుము చెవులు విమలతనొందన్ మున్ను ధర్మరాజు సేయు రాజసూయయాగంబున బాలుండైన శిశుపాలుండు హరిని నిందించి నిశిత నిర్వక్ర చక్రధారాదళితమస్తకుండై తేజోరూపంబున వచ్చి హరిదేహంబు సొచ్చుటం జూచి విరగుపడి ధర్మజుండు సభలోనున్న నారదునీక్షించీట్లనియే ఎట్టివారికైననేకాంతులకునైన వచ్చి చొరగరాని వాసుదేవు తత్వమందుజెంది ధరణీషుడహితుడై ఎట్లు చొచ్చే మునివరేణ్య నేడు మాధవుందెగడి విప్రులు దిట్టిన భగ్నుడైతమో లీనుడుగాడే తొల్లి మదలిప్తుడు చైద్యుడు పిన్ననాటనుండే నియు మాధవున్ వినసహింపడు భక్తివహింపడు ఇట్టివాడేనిబిడ ప్రభావమున నీ పరమేశ్వరునందు దుచ్చెనో హరింద్రసింతు हरिसाधिन्तु हरिन्द्रसिन्तु हरिव्राणान्तम्बुनन्दिन्तुदा हरिकिन्वैरिनटन् सुवीडु పటురోషాయత్తుడైప్పుడుందిరుగున్ బ్రూవదు నోరు వ్రీలిపడదున్ దేహంబు దాహంబుతో నరకావాసమునొందడే క్రియ జగన్నాథుం ప్రవేశించెనో అదీనుంగాక దంతవక్త్రుండును వీడును నిరంతరంబు గోవిందు నిందసేయుదురు నిఖిల జనులు సందర్శింప నేడు వీనికి విష్ణు సాయుధ్యంబు గలుగుటకేమి హేతువు వినుపింపుము పవనచలిత దీపశిఖయునుంబోలినా హృదయంబు చలింపుచున్నది అనిన ధర్మనందనునకు నారదుండిట్లనియే దూషణభూషణతిరస్కారసత్కారంబులు శరీరంబునకుంగాని పరమాత్మకు లేవు శరీరాభిమానంబునం జేసి దండవాక్పారుష్యంబులు హింసయేతూసు తిరంగున నేను నాయదియనియడు వైషమ్యంబు భూతంబులకు శరీరంబునంద సంభవించు అభిమానంబు బంధంబు నిరభిమానుండైవ ధించిరణం వదంబుగాదు కర్తృత్వముల్లని వానికి హింసయు సిద్ధింపదు సర్వభూతాత్మకుండైన ఈశ్వరునికి వైషమ్యంబు లేదు కావున అలుకనైన జలిమినైన గామంబుననైన బాంధవముననైన భీతినైన దగిలితలపనఖిలాత్ముడగు హరి జెరవచ్చు వేరుసేయడతడు వైరానుబంధనంబునజేరిన చందమున విష్ణుజిరతర భక్తి జేరగరాదనితోచును నారాయణ భక్తి कीटकमुभ्रमररूपमु बाटिञ्चि वहिंसुगादि भययोगमुनन् इदम्बुन कामोत्कण्ठतगोपिकल्भयमुनङ्गम् सुण्डुवैरक्रियासामग्रिम् शिशुपालमुख्यनृपतुम् सम्बन्धुलैवृष्णुलुन् ప్రేమన్మీరలు భక్తినేము ఇదచక్రింగంటిమెట్లైనను దామధ్యానగరిష్ఠుడైన హరిజందన్వత్సు ధాత్రీశ్వరా శ్రీహరిద్వారపాలకులకు సనక సనందనాదుల వలన శాపంబు సంభవించుట మరియు వెక్కండ్రు కామద్వేషభయస్నేహసేవాతిరేకంబుల హరిపరాయత్తంబుగా చేసి తద్గతింజెందిరి హరినుద్దేశించి క్రోధాదులైన ఏనింటి నొకటి అయిన వేణునికి లేని నిమిత్తంబున అతండు వ్యర్థుండయ్యే మీ తల్లికి జెల్లెలి కొడుకులైన శిశుపాలదంతవక్త్రులు దొల్లి విష్ణుమందిరద్వారపాలకులు భ్రష్టులై భూతలంబున జన్మించిరి అని నవిని యుధిష్ఠిరుండు నారదునకిట్లనియే అలుగంగారణమేమి విప్రులకు మున్నా విప్రులెవ్వారు నిశ్చలులేకాంతులు నిర్జితేంద్రియులు నిస్సంసారులీశానువర్తులు వైకుంఠపురీ నివాసులన విందున్ వారికి భంగినీ ఖలజన్మంబులు వచ్చే నారద వినంగౌతూహలంబయ్యడిన్ అనిన నారదుండిట్లనియే ఒక్కనాడు బ్రహ్మమానసపుత్రులైన సనక సనందనాదులు దైవయోగంబున భువనత్రయంబున సంచరింపుచు ఐదారేండ్ల ప్రాయంపు బాలకుల భావంబున దిగంబరులై హరిమందిరంబునకు వచ్చి చొచ్చునెడ మొగసాలనున్న పురుషులిరువురు వరలంజూచి భ్రష్టుడనుచు వసుధాధీశా మరియు నా పిన్న పెద్దలు వారలం చూచి మీరీయడనుండనర్హులుగారు నారాయణ చరణమూలంబు విడిచి రజస్తమో గుణులై రాక్షసయోనింబుత్రుడు అని శపించిన వారు నా భ్రష్టులై కూలుచూ మొరలిడిన అమ్మహాత్ములు దయాళూలై క్రమరంగరుణించి మూడు జన్మంబులకు వైరంబున భగవత్ సన్నిధానంబుగలిగడునని నిర్దేశించి చనిరి ఇవ్విధంబున శాపహతులై హరిపార్శ్వచరులైన పురుషులిరువురు హిరణ్యకశిపు హిరణ్యాక్షులన దితికి జన్మించిరి అందుగనిష్ఠుండైన హిరణ్యాక్షుని హరివరాహరూపంబున సంహరించే అగ్రదుండైన హిరణ్యకశిపుండును నరసింహమూర్తి అయిన శ్రీహరిచేత విదళితుండయ్యే అతని కొడుకు ప్రహ్లాదుండు దండ్రిచేత హింసితుండయ్యును నారాయణపరాయణుండై శాశ్వతుండయ్యే రెండవ భౌంబున గైకసియను రాక్షసికి రావణ కుంభకర్ణులై సంభవించిన విశ్వంభరుండు రఘుకులంబున రాఘవుండై అవతరించి వధించే తృతీయ జన్మంబున మీ తల్లి చెల్లెలికి శిశుపాల దంతవక్త్రులననుభవించి వక్రంబింతయులేక పాయని మహావైరంబుతో నిత్యజాతక్రోధస్మరణంబులన్ నిత్యజాతక్రోధస్మరణంబులన్విదళితోద్యత్పాపసङ्घాతులై చక్రచ్ఛిన్నశిరస్కులై మునివచ శాపావధిప్రాప్తులై ప్రాప్తులై చక్రింజందిరివారి పార్శ్వచరులై సారూప్యభావంబునన్ అనిన విని ధర్మనందనుండిట్లనియే బాలున్ హరిపదచింతాశీలున్ సుగుణాలవాలు శ్రీమన్మేధాజాలున్ సంతోషించక ఏలా राक्षसेन्द्रुण्डनघा परिभूतव्यथनम्बुलु निरुपमसंसारजलधिनिर्मथनम्बुल् नरकेसरिकथनम्बुलु परिरक्षितदेवयक्षफणिमिथुनम्बुल् मुनीन्द्रा विनुपिम्पुमनिन